ఎటు వెళ్ళిపోతున్నారు ఇది సకల లోకాల వారి కొరకు ఒక హితోపదేశం మీలో రుజుమార్గాన మార్గాన నడవదలచిన ప్రతి వ్యక్తి కొరకు సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ తలచనంత వరకు మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు